श्रीगुरुभ्यो నమ హరి ఓం ఒక విజ్ఞాన సర్వస్వం మూర్తీభవించిన అద్వైత తత్వం సంస్కృత భాషకు అజరామరమైన సేవ చేసిన సరస్వతీ స్వరూపం ఆయనే బ్రహ్మశ్రీ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ఉదార తు వసుధైవ కుటుంబకం ఈ ఆర్యోక్తికి సాక్షిగా ఎందరో మహానుభావులు ఈ భారత పుణ్యభూమిపై జన్మించి ఈ ప్రపంచాన్నే ఒక కుటుంబంగా భావించి వారు చేసే ప్రతి పని కూడా లోకోపకారానికే అని ఆచరించారు అలాంటి ఉదార స్వభావులు స్థితప్రజ్ఞులు మహానుభావులు మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల రామచంద్రుడు గారు వీరు పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ ఇరవై మూడున తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకా ఇందుపల్లి గ్రామంలో జన్మించారు తల్లి సత్యవతి తండ్రి సత్యనారాయణ విద్యాభ్యాసం కొంతవరకు తండ్రి వద్దనే కొనసాగించారు ఆ తరువాత ప్రసిద్ధి పొందిన ఆయా గురువుల వద్ద విద్యాభ్యాసం కొనసాగించి పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరి అంచెలంచెలుగా ఉపాధ్యాయ పదం నుండి ఆచార్య పదంను అధిరోహించారు ఈ సమయంలోనే ఆచార్య వృత్తితో పాటు సంస్కృత అకాడమీ డైరెక్టర్గా సురభారతి ఉపాధ్యక్షులుగా సంస్కృత భాషా ప్రచార సమితి అధ్యక్షులుగా ఎన్నో అమూల్యమైన అపూర్వమైన గ్రంథాలను ప్రకాశింపజేశారు ఈ సంస్థలకు ఆయన చేసిన సేవ ఎనలేనిదనియే చెప్పాలి పుల్లెలవారు ఎంతోమంది సంస్కృత పండితులను ఆదరించారు సంస్కృత భాషా ప్రచార సమితి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను వైభవంగా జరిపించారు ఆంధ్రరాష్ట్రం నలుమూలన నుంచి సంస్కృతజ్ఞులను ఆహ్వానించి వాళ్లతో ఇరవై ఐదు పుస్తకాలు రాయించి వాటికి సంపాదకులుగా వ్యవహరించారు ఇది సంస్కృత లోకానికి మరపురాని ఘట్టం వీరు అలంకార శాస్త్రాన్ని పరిపుష్టం చేస్తూ కావ్యాలంకారం నుంచి కావ్య ప్రకాశం వరకు బాలనందిని వ్యాఖ్యతో చక్కని తెలుగు అనువాదాలు లోకానికి అందించారు ఈ విధంగా ధ్వన్యాలోకానికి కౌటిల్యుని అర్థశాస్త్రానికి భగవద్గీతకు ఉపనిషత్తులకు తెలుగు అనువాదాన్ని అందించారు బ్రహ్మశ్రీ పుల్లెలవారు సూర్యదండకానికి లఘువ్యాఖ్యను సంస్కృతంలో రాశారు ఇవన్నీ చేసిన వీరిని మనం గొప్పవారనే చెప్పాల్సి ఉంటుంది ఆ గొప్పవాళ్లకు ఉండే స్వభావాన్ని శ్రీరామచంద్రుడి గారిలో తప్పకుండా దర్శిస్తాం గొప్పవాళ్ల మనస్సు గురించి భర్తృహరి అంటాడు సంపత్సు మహతాం చిత్తం ఫలేదుత్పల కోమలం ఆపత్సు చ శిలా సంఘాత కర్కశం ప్రతి మానవుడికి జీవితంలో కష్టాలు సంభవిస్తూనే ఉంటాయి గొప్పవాళ్ళకి మాత్రం సంపదలున్నప్పుడు వారి మనస్సు మాత్రం కలువ కంటే కోమలంగాను ఆపదలయందు బండరాయిగాను ఉంటుంది ఈ విషయంలో శ్రీరామచంద్రుల వారిని ఉదాహరణగా చెప్పవచ్చు వీరు విద్యార్థి మొదలు ఆచార్యుని వరకు ఎవరికి ఏ సందేహం వచ్చినా తక్షణమే నివృత్తి చేసేవారు వీరు ఒక సంచార గ్రంథాలయం అద్వైతాన్ని ఆకళించుకున్న ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి శతసహస్ర వందనాలు చేస్తూ శ్రద్ధాంజలి ఘటిద్దాం సరస్వతి స్వరూపంగా తలచుకుందాం well known Sanskrit and Telugu scholar Mahamahopadhyaya Pullela Sriramachandrudu died at Hyderabad on June twenty fourth two thousand fifteen Padmashri recipient Sriramachandrudu death has left vacuum in the Sanskrit and Telugu literary field. Born on October 24, 1927 in Indupalli village near Amalapuram in East Godavari district, Professor Sri Ramachandrudu, who served in the Sanskrit Academy from 1980 for over a decade, had made a mark as a distinguished national scholar. He had worked tirelessly for the growth of the Department of Sanskrit, Osmania University, Sanskrit Academy and uh, Surabharati Samiti. Professor Pullila started his academic journey as a student of Vyakarana Shastra and went on to acquire three master degrees in Sanskrit, Hindi and English from the Banaras Hindu University and obtained a PhD in Sanskrit from Osmania University where he served for 27 years. His command over Sanskrit Shastras particularly on Vyakarana, Vedanta and Alankara amply testifies the fact that he was one of Sanskrit's most versatile scholars in India. Not only students who studied under him, but intellectuals all over India admired his capabilities. He has written more than 150 books in three languages covering important aspects of Sanskrit. This was possible because he was a critical reader and rational interpreter of ancient texts. He was a great teacher, poet, critic, satirist, essayist, grammatarian, translator, and a great commentator of Sanskrit works, which include his translation of Valmiki Ramayana with word-to-word -word meanings and commentary in Telugu, which runs into 10,000 pages. May his soul rest in Advaita para Brahma Om शांति शांति शांति